ఇంద్రియాణి ఆదౌ నియమ్య కామం శత్రున్ జహిహి ఇది ఉక్తం తత్ర కిమాశ్రయ కామం జహ్యాద్ ఇది ఉచ్యతే ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్య పరం మన మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహ ఇంద్రియాణి శ్రోత్రాదీని పంచ దేహం स्थूलम् बाह्यम् परिच्छिन्नम् च अपेक्ष्य सौक्ष्म्यान्तरस्थत्वव्यापित्वादि अपेक्ष्य पराणि प्रकृष्टानि आहुः पण्डिताः तथा इन्द्रियेभ्यः परम् मनः सङ्कल्पविकल्पात्मकम् तथा मनसस्तु परा बुद्धिः निश्चयात्मिका तथा यः సర్వదృశ్యేభ్యో బుధ్యంతేభ్య అభ్యంతర యం దేహినం ఇంద్రియాదిభి ఆశ్రయై యుక్త కామో జ్ఞానావరణద్వారేణ మోహయతి ఇది ఉక్తం స బుద్ధే ద్రష్టా పరమాత్మా